పుబ్బ నక్షత్రం స్తోత్రం భాగప్రాణోద్భర్గ సత్య రాధో భాగే మధియముదవాదన్న భగయే ప్రణోజన యగోభి రస్వర్భయ ప్రణుభి నై వస్యాం రోజూ పదకొండు సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి